लिङ्गलावदमनिर्दैवोच्चरक्षामनिर्गोपीरोचन चापगम्बुगमनिस्तुन्दरीयमुक्तामणिः चक्रान्तामणिरुक्मिणी देवि देवसिकामनित्रिजतमो सुरक्षेन्द्रैरसमुद्रभारतायाम् श्रीरङ्गकामेश्वरीम् श्रीमन्वन्दराक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरा त्वाम् त्रैलोक्यकुटुम्बिनी सरसिजामे मुकुन्दप्रियाम् आञ्जनेयमणिपाटवाननन्दार्चनात्रिकमणीय विग्रहम् स्वादिजाततरुमूलवासिनम् भावयामि ரஜரகீர்த்தனம் தத்த தத்த பிரதமஸ்தகாஞ்சலிம் பாட்டவாதிபதி பூர்ணலோஜனம் சக்கம் ோஷன்னதாரதனச்சர்வாகலீலாசனீ புரதத்வாந்தர்வாதவாதவகத்தே மேககண்டீரவர गोविंद जे त मंज गुरुमा भवन्ति मोहावसदे गवत्ता सौमे అమృతం దేవటానికి అయిపోతున్నటువంటి యొక్క ఆ గరుడుని మాదిరిగా తన శరీరం విజృంభించి ఆ శరీరాన్ని పెంచినటువంటి వాడు విజృంభించి అందరు కొట్టు వాక్యదత్తై చూపట్టే ఆ బంగళ విడ్డ కదా మేలు పర్వతం ఎలా ఉన్నదో ఆ ప్రకారంగా గోచరిస్తూ ఉన్నాడు అప్పుడ వీర శిఖాముని రూపం తేజ పూర్వమానం మయ్య పుస్తపూర్వ శోభా విశేషమున గులికే సమయంలో హనుమలక్క తేజస్సు ఉన్నది దుర్నిరీక్షమై తేజి చూడటానికి వీలుగాక ఆ సూర్యుని యొక్క తేజస్సు ఎలా ఉన్నదో అలా ఉన్నది ప్రదీప్తమై మార్చి శోభిల్లేదే అసలు యజ్ఞముఖమున్నదే హనుమ యజ్ఞముఖము పగలేనటువంటి యొక్క మంట కదా ఎలా ఉంది ఎర్రగా గోచరుస్తూ ఉన్నది పాలు చూప కేతువు లక్షింపదగిన వాళ్ళని రాక్షసులకందరికీ కూడా ఆ ధూమకేతు ఉన్నదే వెచ్చములకు దోచినటువంటి యొక్క ధూమకేతు అనేటట్టుగా ఆ తోక ప్రకాశిస్తూ ఉండగా నీ భరతుల్య కమనీయ దివ్య విగ్రహమురాని ఆ మేరు పర్వతం మందర పర్వతంతో సమానమైనటువంటి యొక్క దివ్య శరీరం గలవాడు ప్రళయకాలం నాటి భైత మేఘము గంగి మొదటి గర్జింపుతున్నవాని ఆ ప్రళయకాలం ముందు కదా మేఘము గర్జిస్తే ఎలా ఉందో అటువంటి యొక్క దొరిగలవాడును సకల దిక్కులు భూమి తేజము చేత నృత్యము కలిగించుతున్నవాని కాంతల చేత మూడు లోకములు కూడా ప్రకాశింపజేయుతున్నటువంటి వాడున్నా వెళ్ళి ముద్ది గమ్మల నిండి నట్టి ఘనుడపు భంగి కాదు శరీరం గలవాడున్నవా అనిల తనోజి గంటి కబులందరి శోకము వీడి మానసమున గదు విస్మయమునువా అటువంటి యొక్క హనుమను చూచి ఈ కబులంతా కూడా దుఃఖములు విడిచినటువంటి వారి ఉత్సాహవంతులయ్యా అధికము వ్యక్తములుగా ఘనముల గల వారి మేఘములు కదా ఎలా ఉరుకునో ఆ ప్రకారంగా గర్జించుతూ ఎక్కుతూ అనభుని వలికి ఉండి జయత్వములంగడు సముదించుతూ ఆది జయత్వానములు చేసి అణువులు సమ్ముదించుతూ చుట్టూ కొలిసి ఉన్నారు వానరుడు శరీరం అయ్యప్పవానందనము స్వత్వాక్యముల చేత కందకంత ఆ ప్రకారంగా పుత్ర మహర్షుల చేత వారు తన పోస్తం చేస్తూ ఉండగా మహర్షుల చేత విజయించినటువంటి వాడయ్యా గిరి గట్టడం మన నుండి విజృంభించడమాకి ఆదరించిన సింహము కదా గిరి గట్టడము నుండి బయటికి ఎలా వస్తుందో ఆ ప్రకారంగా విజృంభించి హరి మధ్యముల నుండి ఓడి وبعض الكبوان ده نسكت فيه وانا مجد عندي ونبلغ وجهي ورسل الى جامد ونزل مدلين وعليك نمسكتي கம்பீர பாசமுடைய மேகம் போதுமா மேகம் உரிமை செய்யலாம் என்று வாக்கியம் தோயமன் சாடுவேன் அவ்வளவு அனமின் మార్గమున్నది గగన మార్గమునందు ఎవరు సంచరించుతుండరు వాహకుడెవడు అగ్రహస్తులకు స్నేహితుడెవడు అపోహరయు మహావేగంగా వాడెవడు దీర్ఘగుండముడు తప్పదాగతికి నేను కుమారుడుగానా అటువంటి యొక్క వాయుదేవులకు కుమారుడు వాగానా తత్వగుండముడు లేదు భావహీన పరాక్రమ తత్వ సంపద ఉత్సాహమునందు గాని నాతో సమానుడైనటువంటి వాడు మూపులోకములో లేదు వాళ్ళకి అపవాపాహటి జలసరములు సూర్యులు మగలదాగన్నా వాళ్ళమున్నది ఎక్కువ గాలిస్తూ ఉంటే దాని ఎందుకు పుట్టిన గాలి చేత మేఘములన్నీ కూడా చల్లా చెదిరైపోతూ ఉండగా పుట్టినటువంటి ఉన్న గర్జించులన్నీ కూడా తలుపు యొక్క గంటల చేత పర్వతములు వృక్షములన్నీ పూర్ణము చూర్ణములై పడిపోతూ ఉండగా గంటన మనకు చేత కులల గట్టల చేత ప- పర్వతములన్నీ ఆ వృక్షములన్నీ పూర్ణము చేరు పూర్ణమైపోగా గౌరవ నవలీల వేగతాకి సంకలేకు ముఖమ్ములంగు కొట్టు దీత కనుమల కొట్టుకాకి సిద్ధు నవ్వుతు నేను దెక్కన పదమందు గల్ల కబులు ఆఖరికి సముద్రము దాటినటువంటి వాడమే లంకకు పోయి సీతా వృత్తాంతములంతా చక్కగా తెలుసుకుని తిరిగి వస్తాను కనుక మీరంతా సంతోషిస్తూ ఉండవలసింది సూర్యుడు ఒకసారి ప్రదక్షిణం చేసే అంతకాలంలో అనగా ఇరవై నాలుగు గంటలు కొట్టి అంతకాలం పోయే అంతకాలములో నేను భూమి నుండి గగనానికి గగనము నుండి భూమికి రాగలను అప్పుడు హృదయాత్తుపై నుండి అత్తగిరికి పోవునంతటిలో నేను భూతి జవముమరయా సూర్యుడు ఉదయాత్రి మీద నుండి హస్తాత్రి వరకు ఒకసారి పోయే అంతకాలములో ఉదయాత్రి నుండి ఆ కథ గతికి వేలు మారులు పోదు సరణి ఆ ఉదయాత్రి నుండి హస్తాత్రికి హస్తాత్రి నుండి ఉదయాత్రికి ఉదయాత్రి నుండి హస్తాత్రికి వేయి మార్లు తిరగమంటే తిరుగుతాను జానుధులన్ని కడటి వలిపాదము చేరి ఎదట వాళ్ళకు మరలను కొలువడి మగటి కడటి వలిపాదము చేరుతుంటే ఆ ఈ లవట సముద్రమున్నదే ఒక్కటే కాదు సప్త సముద్రములు ఏకీభవించినప్పటికీ ఈదరి నుండి ఆదరికి ఆదరి నుండి ఈదరికి ఈదరి నుండి ఆదరికి వ్రాలకుండా నిలవకుండా తిరగమంటే ఏడు సార్లు తిరుగుతాను కొరువటి మూడు లోకములు భస్వము చేసగా ఆ మూడు లోకములు యావత్తు భస్సు భస్సు అయిపోవాలి నా యొక్క శక్తి చేత సొంగపుల్ చూర్ణం చేస్తాను రక్తదా ఆ భూమి యావత్తు వృచ్చిపో వృచ్చి నలగొడతాను మేఘములన్నిటినీ కూడా చల్లా చెల్లు చేస్తాను ఏడు దేవులు కూడా దాతగడము నేను సముద్రం యావత్తు బృత బృత చేయమంటే చేస్తాను జానకి భక్తకి మహాదేవునికి రాహుడికి సమర్పిస్తాను திடீரென்று சதாரங்கானா திடீரென்று மீது அவர்கள் கடப்படக்கு போட்டு சொத்தருக்கும் போட்டாலும் அக்கடாது கடப்படக்கு போட்டு பார்த்தாலும் ఉన్నది కనుక లంక ఆ పర్వతాన్ని ఒక చేతితో తొలగించి రాజున్నటువంటి యొక్క ఆ విషమోకం అన్నది అది ఒక చేతితో తొలగించి రెండు పర్వతములు ఇక్కడే పెడతారు అందరూ చూడవచ్చు కొత్త తథాగత ఎక్కువ వారిని ఉత్సాహం కలిగింపదలించి ఈ ప్రకారంగా చెప్పినారు కూడా మారుత నందనని ఎవ్వారు సాటిగలరు నీతో సమానమైన వారు ఈ జగత్తులో ఎవరయ్యా వారికి నీకే నీవొస్తుంది కదునీయుల దాదుని చూపరు వినాశి సంపయ్యే నీ వాక్యం చేత ఈ బాధలు కలిగినటువంటి దుఃఖమంతా నాశనమైపోయింది ఇప్పుడు പോലുള്ള കൃപാദൊക്കമെന്നീയും പുതുഭക്ഷതമുഖമേയും പുതാത്തുപോലെയെന്നാകത്തങ്ങളെ അനുഗ്രഹം ചേർക്കുന്നു സുലഭിക്ക് അനുഗ്രഹം ചേർക്കുന്നു ഈ വാഹനേക്കാൾ ചെയ്ത ഈ സമുദ്രത്തിൽ ലക്ഷത്തിലേക്കുള്ള അപ്പുറമാണ് പോകുന്നു ആമത് വീടുകൾ കൈവിളക്കിന്റെ ഉമ്മതമാകാതെ ഉമ്മത കൈകളിൽ കുടുംബാതം ഗുരുവിനെ മറ്റു സഹിച്ചതാലും దాన్ని లేచేటప్పుడు ప్రమాణంగా పైకి లేస్తాను లేచే సమయంలో నా పాత కట్టెలు ఉన్నదే భూమి సగం కర్ణాటకం మునేట నుండి అవలీల దాటమని పలికి ఆ ఈ మహేంద్ర పర్వతం మీదకి దాని శిఖరం నుండి పైకి లేచిపోతాను అంతేగాని భూజానికి బ్రతలిపోతుంది మహేంద్ర తమ విగ్రహములకు మహాబల నందను నానాలుగ తదులతాడు తదగత్తాడు తప్పుదు ఆ మహేంద్ర విక్రమైనటువంటి యొక్క అనేక వృక్షముల చేత కుటుంబముల చేత ప్రకాశించుతున్నటువంటి యొక్క ఆ మహేంద్ర పర్వతము ఎగిరిపోయినటువంటి వారి అన్నమో పరిభాగములా ఆ నగము యొక్క ఒకరి ಮರಕ್ಕೆ ತಮಗೆ ಸಂಕೀರ್ಣ ಮಗು ಸಾಕಲ್ಲನ್ನು ಕೊಡುವುದು ಸತ್ಯನಿಂದೇ ಹೊರತನ್ನ ಆದರೇಕಾಶಿಗರಂ ವೇಗ ತಮಸ್ಸು ಬೆಂದೋಸ್ತು ವಾದಲ್ಲಂತ ಆನಂದ ಬಗೆ ಕಟ್ಟುಗ ಒಂದು ಬೇಕು ಜಹರಿಂಗಾಡುವ పరిస్థితిమాన్న గొప్పందు మా శరీరుండీన పటిగురుగీయుడుతో నప్పినప్పుడు మహావేగుందును పరవీర హంతయునకు హనుమంతుండు వేగుందునందు సన్నిత్తమర్పిత చిత్రుండీ లంకాపదంతునకు గనుటకు మనస్సమాధానందు లాగించిన స్తుతించాకాండ కథాత్మ లంకకు పోవలని నీ మనస్సమాధానం చేసి ఇతర మహేంద్ర పర్వతం మీద ఉన్నాడు సుమారు కానీ ఆ కృష్ణుడు ఆకాండ ఉన్నది అది పూర్తిగా చెప్పినాడు ఆ విషయము అతని కథాంగము ఎదుంపుడని అడుగుటయో హరిరామత కనకత రాజరాజ రాజ శైల రాజ భోజ రాజత రాజతామ లోక కీర్తిధన్య సద్గుణ సద్గుణాకర రాజవంశ వైయ లైక రాజ వైరీందిర రాజ సన్నిధానరాజ కావ్యమాంతరం ఇది శ్రీరామచంద్ర చరణారవింద మకరంద రసాస్వాదన తుండిలెందిరాయమాన మానసగోత విత్తకం నింగితగోత్ర పద్మనాభూరి పుత్ర విద్యాసాంద్ర వెంకట కవింద ప్రణీతం వైన శ్రీమద్రామాయణం మును మహాకావ్యం మునందు కాలకిష్ఠాకాండము సమాప్తము ప్రతిపాలితుండైన శ్రీతేశందురామప్రభుండీకల్యాణ కుటీర్చుండైన శ్రీకృష్ణుందు సంప్రీతితో సాఫల్యం ముగనిర్దశక్తి గౌరైచ కృపాపున్నతం లోకసృష్టి కుమారయాచరమింద్రుం లోకదెల్లప్పుడు సంగతపే వక్రముఖనికిల దేవోత్తమ సంసేవిత పాదంబు జలీలావిస్ఫూతావతార హరి శ్రీకృష్ణ శ్రీదేవా విన్నవించకనాభిరింపు కుశీలవులవు కుశలవు లవ్వలి కథయత్తంగిరి ఇద్దరం మన చిత్రదర్శనంలో ముఖనుమంతుండు రావణి యగణమాగమున పోవతమ కట్టి అంజనేయ స్వామి రావణ పరిపాలకుడైనటువంటి ఆ లంకం ఆ సీతామహాదేవుని కోటలు బయలుదేరుతూ ఉన్నాడట బయలుదేరుతూ ఉన్నాడట నిష్పటి ద్వంద్వమునగులు లోపభరితమైన కాయంబు సాధింపనాత్మలకి పావనీయతత్వమస్తక క్రీయుడముకు సుందరము సంబుతందాన తోడనొప్పే దుష్కరమైనటువంటిది నీ మగత్తరమైనటువంటి కార్యమును సాధింపదలించినటువంటి వాడి ఆ హనుమా முகமுள்ள கடந்தோலும் மகிழ்ச்சி முந்தும் உலகை தகவல் நகையந்தோ பொது நகஜத வீணுந்து మృగములను ఎలా తోడును భయపెట్టును ఆ ప్రకారంగా మృగములను అవలించుతూ వృక్షముల ఎందున్నటువంటి పక్షులను కూడా లేపుతూ కొంతసేపు గిరచినాడు హనుమా మునుగుని తూర్పు మగం ఎనుగు కనిజి జన్మ హేతువు పవనునకు ఆ తూర్పు దిక్కుగా నిలబడినటువంటి వాడి పనులు ఆ తన తండ్రి అయినటువంటి వాయుదేవునకు నమస్కరించి వనజాతనునకు బ్రహ్మదేవునకు എപ്പുണപൂവാകുന്നു എരുണപു ബോധമുളയ്ക്കും സമസ്ത ബോധമുലപ്പോ നമുക്ക് ഇത്തിരി കൊണ്ടുവാടേ വേദഗുണത്തരം ഭഗവനിശ്ചയുടൈ പൗമാനമന്ദനുണ്ടോ സമുദ്രമുനോത്ത തകർത്തുകളിലേക്ക് ഉദ്ദേശങ്ങളവാടേ ആകുമങ്ങ സമയം എന്തു പർവമുള്ള നമുക്ക് പൊങ്കിട ഭംഗി പൊങ്ങി ആപമു പർവ സമുദ്രക്ക് സമയം എന്തുക സമുദ്രവേട്ടക്കാരൻ പൊങ്കു നോക്കൂ ఆ ప్రకారంగా ఉద్భవించిన వాడి సంపాదక నిశ్రమానతనుడై పాదముల చేత ఒక ప్రొక్కు తొచ్చినాడు మహేంద్ర పర్వతము తలంత పుస్తక పురుషాకల నుండి మృతోన మంజరులు తలతలనాలా ఆ దగ్గర ద్రక్కటంతో ఆ పర్వతం మీద ఉన్నటువంటి వృక్షముల నుండి పశువులన్నీ తల తల తల రాలిపోయి దారుణ దారుణ శిలాప్రతియంబులు రక్తి భూలమ్మా ఆ పర్వత శిఖరములన్నీ కూడా చూర్ణమై చూర్ణము చూర్ణములైపోతూ ఉండగా నిక్కుల ఘనవత్ ప్రసంగము వసంధరవారములన్నీ కూడా భూమి మీద పడిపోతూ ఉండగా అగంపులారా పక్షులన్నీ కూడా చరించగా పొలగిది పరిశీలించదు గుంజద పాద విభక్తితాంతమై పర్వతం అంతా కూడా యొక్క పాత ఘట్టన చేత సాధారాదేవు చెలించిపోయింది ఉత్తమ వైయుండకు కవికర తత్వము చేయించమాను జలము కురుదను మట్టే బహు మదము గురియు మాక్యం వెలుతను యొక్క పాత ఘట్టన చేత నీరు ధరించింది ఆ పర్వతం పర్వతములుంది మదించినటువంటి ఏలుగు కదా మత జలదు ఎలా వెళుతును ఆప్తకారంగా బహుమన్నహేంద్రగిరిమానములైక గుహల వసించిన భూత నివహములు గుండగటి మనసు వాహని భీకిన్యే ఆ మహేంద్ర పర్వతము గుహల్లో ఉన్నటువంటి అనేక మంది దేవతాగణమంతా కూడా చాలా భయపడి వికారంగా అరచినారు ఆనగమ్మున నెయ్యవి ఎహివి సంబున నగిదిందించినట్టి దివ్యౌషధములు తత్వసందష్ట దళిత విశాల గండ తైల విషమును వాదింపద్వారవయ్యే ఆ పర్వతములందనటువంటి సర్పములు ద్రపుడు చేత ఆ పర్వత గండజలను కొరుస్తూ ఉంటే చూర్ణము చూర్ణమైపోయేది కానీ దాని ఎందున్నటువంటి యొక్క దివ్య ఔషధములేమి పనిచేయలేదు మరియు చిత్రగాను తాను సంశోభితంబోధుమా అనేటి విధములైన చిత్రములైన పర్వృక్షములతో కూడినటువంటిది ఏకదేవి కథాత పరిచ్ఛందమునగు మహేంద్ర పర్వతంబు అనేక దైవిక ధాతువులతో ప్రకాశిందుతున్నటువంటి మహేంద్ర పర్వతము పాలని పాట காமம் மனவில் கூறினோயின் பயம் புலன்வன்ம சித்த வித்யா சமைக்கும் நடக்கும் புருஷா துல்பான பூமிக தொம்பை மகைமாந்த வாஜனம் குருமோ பாவனியக்க பாத கட்டது கேட்டால் நிதிக்கு பொருளே மொழி பரவதமனே பயவு செய்தார்கள் സമസ്തമേതുവണ്ടി പാത്രങ്ങളെ ആ പാലപാത്രങ്ങൾ അങ്ങേ മകൾ എതുവണ്ടി ആരെയും തുറകറൂ മഹത്മന്ദമവലോകിന്ദുന്ന തവീയസ്വപ്നാരംഗുലാരാജം നിന്ദിക്കലെങ്കിൽ مي سبيچ واڑے هيتي گپڙ گپڙ پٿمڙ گپڙ كوني کي يي طالا نندو بري چتو کي ني کي يي کوت کي تمكين جي ஆக்கத்தில் அறிவிக்கிறார்கள் வித்தனங்குல குப்பே கீழாக வித்தனங்குல குதாட்டுவாக எவ்வானத குப்பவும் நன்மதாதலி பான பாசோனா தின்ன தீவு கைவடி மேகு முங்குவ ராவண ராவணிய காட்டிய பான புலனிய காசு பிரபலதி ஹெகி జీవన్ని నిన్ను ఒక్కసారి ముంచవయసులు గతగంధరామాభిధాన పంచాంగు నిన్ను గజేంద్రము భంగి పుజిగు వయసు రాముడనే సింహము మూగమాయలు అయినటువంటి నిన్ను తునిమి తండ్రి వయసులు బాబు రాక్షసాధమ రఘురామ సుత్రాముండు కొండవైఖరి నిన్ను గోలవయసు రాముడనే గజేంద్రుడు తగుకు వేడుటువంటి నిన్ను నరికి కొంత తడగొట్టుగా రావణ రామంతరాజీవరుడు మంసుకైవని నిన్ను మాయ చేయు ఆ రాముడనే అసూర్యుడు మంసు రూపి వెళ్ళినటువంటి నిన్ను మాయము చేయను దైవత విరోధి రాఘవ తాక్షవిభుడు సత్వమునగోల నిన్నాటి దంపి వైపు దైవత విరోధి రాముడనే యొక్క గరుడు నాదే బాబోయినటువంటి నిన్ను తండ్రి పారవయసునువా ఎదురు తన్ను నిజంగా ఇంటిలోన జగతి పడలేన నీకు దుస్తాసురేంద్రన్నా ఎదురేమిటో నీవేమిటో ఏ విషయము తెలియక గుంటలో ఇంత అదిరి పాటంతుడయ్యా అని పలికిన పూర్వములకు సీతావాక్యములు విని రావణుడు అని పలుకగా ఘోర వాక్యములు విని రావణుడు జీవూత వండవంటి అదుగుండవంటి శరీరంగల వాడు కోపము చేత దొంగలన్నీ కూడా తిరుగుడు పడిపోయినవి మహాసత్వము వలిక నొప్పులు వచ్చుతూ సర్పం మాదిరిగా పొసగొట్టుతూ మహాగోపమైన గోపము చేత ఎర్రమైన నేత్రములు గలవాడి సీతామహాదేవిని చూచి ఎప్పగత సాధ్రాజ్యున్నై యజ్ఞాయత్మనవనమ్మనుకు తలదించి దారిద్ర్యమున నవీతున్నహీన మానవుని పెద్ద చేసుకుని రాజ్యమును వదలి అరణ్యమునకు వచ్చి రాజదుఖందతం తెలియజేస్తున్నటువంటి మానవుడైన నాథుని గొప్ప చేసి సర్వ నన్ను అవమానించి ఎలా చేసినాడో ఆ ప్రకారంగా నిన్ను ఏమి చేస్తాను చూడవలసింది నీ భయంకరంగా తగ్గించుకురా సీతకు సీతా మహాదేవికి చుట్టూ ఉన్నటువంటి రాక్షసీలందరినీ చూచి వేదమాటి అయిన ప్రతివించి అయినను తాపదానగిత్తి తలిపి అయిన భేదము చేతనైనా అర్థము చేతనైనా బుద్ధగించైనా ఏ ఏదో విధంగా ఆమెను ఓదార్చేనా మీరన్న మేఘములైవానకీతను నాకు వదగతయని చేయుడెంతయు మాదాడిన నక్షతము మా పుణ్యముడి నాకు వశం చేయవలసింది అలా చేయకపో కాకపోయిన మాటలు ఆ చెప్పుతుండగా కోపం ఉద్రేకించింది రావణునకు కోపం చేత తగ్గించుతూ ధాన్యమాలని ఎంతము వచ్చి రావణు మరిష్టరించి ఎంతనే మహాదేవి దగ్గర సమీపములకు పోయే వరకు భాగ్య ధాన్యమాలిని అడ్డం వచ్చి రావణుని ఓదార్చి దుర్జంగనయువన్నయుననుకూలత లేకుట నువ్వు నటడీనగి నీవని నియన మోహమేటికి ననుగూడి దుఃఖింపు మధుర నాయక తెలివిన్నే రఘులేనటువంటి దీన్ని వరుషకాంతయున్ను నీ మీద ప్రేమ లేనటువంటి అభవేందుకయ్యా ఇంత మోగము మహాసౌందర్యవతైనటువంటి నేను ఉండగా నన్ను కూడా సుచింతగా రాదా నీకు సమాజంలో ఒక గంట గుడ్డహీన కనరూపుడకు విరాధుని వధించే ఆ మహాభయంకరుడైనటువంటి విరాధుని దండకారణ్యమునందు నా కొరకే కదా నరికినది నా కొరకైగా నభీక నైతికమున చేసి కాకాసురుని మూడు లోకములు త్రిప్పినక నా కొరకై కదా నా కొరకై గాని కాస్తమున చతుర్దశ సహస్ర నిశాక దాటి నుంచి నా కొరకే కదా పద్నాలుగు వేల కరకు రక్కసులను అరధాములు నరికినది నా కొరకై గాని వీకతో ఘనదూషణాది రాక్షసులకు రాజుని హరదూషణాదులందరినీ నా కొరకే కదా నరికినది వచ్చిన రంగులని నది యాత్రి వర్గముతోట భూమి ఎంకలకు జమమ్ముతోట ప్రతి కద్భుత వైఖరి రాగదూచి లక్షణ స్వామితో కూడి మహావేగంతో ఈ లంకకు వచ్చినట్టు చూచినాను అది నమ్మరధాని ధరమిచిన మల్ల ప్రభాగ్యదానయముతూ సాగత పరివేష్ట పండుగ గిరిపై ఉదయించ నల్లనైన వస్త్రములు ధరించి తెల్లనైన పొట్టమాలలు మెడలో ధరించి నాలుగు దంతములు కలిగిన ఏడుగు మీద తమ్ముడైన లడ్డుడితో కూడి తన యొక్క దేహకాంతుల చేత ఈ దేశముని యావత్తు కూడా జలజనేత్ర గట్టేపు తెంచి లంకకు వచ్చేయా వధించి పదపడి రాక్షసులందరినీ సంహరించి జానకిని కూడి అనుకున్న హరిసం వద పుష్పకమిక్కి తమ్ము నిన్నే సీతామహాదేవిని కూడి మన ఇంట్లో ఉన్న పుష్పక విమానములిక్కి స్వామి వారు నా స్వప్నమునందు ఇలా గోచరించినాడు కనుక ఆ రామునకు తప్పకుండా దేవి సంప్రాప్తముకును అది నాకు రామును పైన సముక్షిస్తుందో అది రాముడి వినండి വീരകൃതമായ അവശോഭിതം വീരപ്പെട്ടുമാനം മതം നിവേനം പരിവേൽക്കുന്നു ആ കരനീലമുള്ള കണ്ണേര് പോലത്തോ అలంకరింపబడిన బొట్టలు విమానము నుండి కడబడిపోయినట్లును కృష్ణాంబరధనులైన వస్త్రము ధరించిన వారును రక్తమాయాను లేపనుండును ఆ గంధము పూసిన వాడును ముండిత శిరస్కుండునయే వాడై ఒక్క వనిత చేత నాకరింపబడిన ఎత్తును అవుతానుట భయంకరమైన స్త్రీ చేత లాగబడినట్టును మరియు కనయుక్తమైన రథంవారోహించి ఆ మళ్ళీ గాడిదలు కట్టినటువంటి రథం మీద ఎక్కి వికలంపుగా నవ్వుతూ ఆ మహావికారంగా నవ్వుతూ నృత్యము చేస్తూ నాట్యము చేస్తూ సైన పాలంపుగా నిందుతూ రావుతూ മാതൃക സഞ്ചരിച്ചിട്ടു മരിയൂനാറാവുന്നുണ്ട് നാസസം മുനിക്ക് ദക്ഷിണാഭിമുഖം മുഖാതന്നേക്കു മലിനീകാരതമേനേക്ക് രാമോടു ദക്ഷിണ ദിശക്ക് പോയിട്ടെത്തുന്നു ഗാന്ധവും മുനീതനും ഉണ്ടാകുന്നുണ്ട് ഈ ഭയമോഹിക്കുണ്ട് ഈ സിംഹം മുതലേക്ക് ഭഗവാൻ കാരതമേ എത്രണ്ട് കൃത്തപടി திகம்பருடை கொண்டாங்க வச்சு மீனே கொண்டாங்க வாழ்க்கை ఎత్తుగట్టి వాళ్ళ యొక్క కుమారుడు వారంతా కూడా పందుల మీద ఎక్కి కొందరు గాడిదల మీద ఎక్కి కొందరు పుష్పముల మీద ఎక్కి కొందరు అందరూ దక్షిణ దిశలో పోయినట్టు చూచినాను మరియు కుంభకర్ణాటరాంతకులు రక్తమాయంబరసులని తైలపాదం గోమయ పదం మనకు ఆ కుంభకీ ఆ చెట్టు మీద పైన ఉన్నటువంటి వాడి ఆ రామ విషయాన్ని యావత్తు కూడా ముందు ఆ రాముని పేర్కొంటూ ఉన్నాడట అంటూ ఉన్నాడట హరకోదండ విఖండ జనక స్వాధీషు జామాత భాస్కర జానకీ ాధకానుడు ఖరాసు ధ్వంసి మారీక సంహరుడన్య ప్రమద పరాంగుహు రయోచానాయ గుండాదకం ఆ రాముని కీర్తించాడట హరకోదండది ఖండందు శోధనస్తుడినటువంటి వాడును జనకస్వాధీషు జామాత జనక చక్రవర్తి యొక్క అల్లుడును ఆ తరల విశాగ్రని భాస్కర వంశమునందు జానకీ ప్రియుడు ఆ సీతా మహాదేవికి ప్రియుడు విశ్వామిత్రయాగతాగతాధ్వంసి విశ్వామిత్రుని యొక్క యాగం జరగొట్టడానికి వచ్చినటువంటి రాక్షసును సంహరించినటువంటి వాడు ఖరాట విరాట రాజును సంహరించినటువంటి వాడు మారీచ సంహరుడు మారీచను సంహరించినటువంటి వాడును అన్యశ్రీ ప్రభ అన్య ప్రమదా పరంగుడయోధ్యారాజము దాదు ఇతర స్త్రీలంటి కన్య చూడనటువంటి యొక్క మహాపురుషుడు ఆ రాముడు సుమాని ఆ ముందు ఆ రాముడు కెట్టించాడట కెట్టించి ఇక ఆ రామచరిత్ర పాడుతున్నాడు పై నుండి స్వస్థసంభుకైన జనకుని వాక్యం వలన రాముని వైభవములు మాది లక్షణుండు జానకి తన వెంట నీకు అయోధ్యాదేశమును పరిపాలిస్తున్నటువంటి యొక్క దశరథ చక్రవర్తిని ఒక మహారాజు ఉన్నాడు సుమారుగా ఆ రాజులకు నలుగురు కుమారుడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అందులో రామచంద్ర స్వామికి దశరథ చక్రవర్తి పట్టాభిషేకం చేయబోనగా దశరథుల యొక్క కైకేయిన రామునికి వనవాసమును తన కుమారునికి పట్టాభిషేకము కోరగా దశరథత కైకల యొక్క వాక్యము చేత రామచంద్ర స్వామి వారు సీతా లక్ష్మణ సైకులై దండకారణ్యమునకు వచ్చినాడు దండకారణ్యమునందు పంచవటిలో ఉండగా ఆ రాముని యొక్క ధర్మపత్ని సీతా మహాదేవిని రాముడు అపహరించి తీసుకుని పోయినాడు అక్కడ నుండి రామలందరూ ఇద్దరు ఆ జటాయులకు అగ్ని సంస్కారం చేసి కపంతుని యొక్క ఉపదేశం చేత ఋషముఖములకు వచ్చి సుగ్రీవునితో సఖ్యం చేసి వారిని సంహరించి సుగ్రీవులకు వానర రాజ్యములంతా గట్టి పెట్టగా సుగ్రీవాక్ష చేత వానరులు అనేక వేల మంది సీతామహాదేవిని వెతకటానికి నాలుగు దిక్కులకు పోయి ఉన్నారు అందులో అంగదుడు జంబోతుడు పనసుడు దారుడు రంభుడు నేను మొదలైన అనేక మందిని దగ్గర తీరములకు వచ్చి ఈ సముద్రమును దాటి లంకను ప్రవేశించి ఈ వృక్షం మీద నుండి చూస్తూ ఉన్నాను కుమార్ అతి సీతామహాదేవి ఎక్కడ గోచరించు అంటూ ఆ చరిత్ర అంటున్నాడు పైన ఉంది on